దేవి ఓం పునాహం వా గణపతివాస్కరం బ్రహ్మస్వర ఆనుష్ఠం శ్రీమహాసనాధిపతయే నమ भवतं पश्ये माक्षविन्यदत्ताः स्थिरैरङ्गैः सुवांसुसक्तभूभिः देशेन देवनिनम्यरायुः स्वस्ति न इन्द्रो वृष्णश्रवाः स्वस्ति नः पूषा विश्वदेवाः स्वस्ति नस्ताक्षो हरिष्करेः स्वस्ति नो पुरस्तदर्थधातु ॐ शान्तिश्शान्तिश्शान्तिः ేతేస్తీతి మోక్ష్యతే లక్షణా శూన్యముభయం ఈ రెండు పరస్పరము నిరపేక్షములని మనం భ్రమపడుతూ ఉంటాం అంటే ప్రపంచంతో సంబంధం లేకుండా నేను ఉన్నాను ప్రపంచం కంటే భిన్నంగా ఐసోలేటెడ్గా నాకంటే భిన్నంగా ప్రపంచం ఉందని ఇవి పరస్పర నిరపేక్షములైన స్వతంత్రమైన సత్యములని మనం అనుకుంటూ ఉంటాం మనం అనుకునేదే సత్యం అంటే దాని పేరే ద్వైతం దీనికోసం పెద్ద విధ్వంసమే అనుకోలేదు మనం అనుకుంటున్నదే యథార్థము దాని పేరే ద్వైతం అది కరెక్ట్ కనుక ఇదేది అన్యోన్య దృష్టే ఈ గ్రాహకులు గ్రాహ్యములు కూడా పరస్పర సాపేక్షము అంతేగాని అవి పరస్పర నిరపేక్షములేవి కావు గ్రాహకుని యొక్క సంస్కారాలను బట్టి గ్రాహ్యము గెట్స్ కలర్డ్ మీ సంస్కారాలకు అనురూపంగా మీకు జగత్తు భాషిస్తుంది అంతేగాని మీ సంస్కారంలో నిరపేక్షంగా జగత్తు ఏం కొంతమంది దేశభావంతో ఉంటారు వారికి జగత్తంతా శత్రువుగా భాషిస్తారు కొంతమంది ట్రాన్స్ అంటే మనస్సు చేస్తున్నాను అని నాకు ఆశ్చర్యం వేస్తుంది కాన్స్పిరటోరియంలో ఉంటారు ఎప్పుడు ఏదో కాన్స్పిరసీ థియరీయే చెప్తూ ఉంటారు ఉదాహరణకి ఎక్కడైనా ఆ దేవాలయంలో ఏదో అన్నదయం అది ఒక బహుశా ఈ అన్నది ఎలా చేయమని అక్కడ సంఘం చేసినట్టు ప్రమాణించుకుంటారు వాళ్ళు హిందూ ధర్మాన్ని వ్యతిరేకానికి నిర్ణయిస్తున్నాడేమో లేకపోతే వ్యాటికన్ వాళ్ళు ఇదంతా చేయిస్తున్నారు అని ప్రతి దానికి కాన్స్పిరసీయే ఎవరైనా ఒకళ్ళు అనారోగ్యం వచ్చి అభిప్రాయం చేశారనుకోండి బహుశా దీంట్లో మోసం ఉంటుంది ప్రతి దానికి కాన్స్పిరసీయే ఎప్పుడు కాన్స్పిరసీ ఏదో గొప్ప ఉన్నది ఏదే చూస్తే ఒక సహజంగా జరిగిన వాడు అన్నిటికీ కూడా అదే ఆ దృష్టిని బట్టి జగన్ అలా భాషిస్తుందేమో అనిపిస్తుంది ఎనివే పరస్పర నిరపేక్షంగా ఏమీ లేవు ఇప్పుడు ఒక అందమైన గోడ మీద ఒకడు ట్రయాంగిల్ రెక్టాంగిల్ మొదలైన జాగ్రత్తగా ఫిగర్స్ తీసేయగలుగుతాడు అదే గోడ మీద మరొకడు ఒక యుద్ధం కురుక్షేత్ర సంగ్రామం యొక్క వివరాలను ఇవన్నీ చిత్రించగలుగుతాడు మరొకరు తన కుటుంబము తన వ్యక్తులు అవన్నీ చిత్రించాలనుకోండి ఈ రకంగా ఎవరు ఎన్ని చిత్రిస్తే అన్ని చిత్రములు కూడా ఇచ్చే వాటిలో ఏ చిత్రంలోనూ సత్యం లేదు స్వచ్ఛమైన గోడ మాత్రమే సత్యం అదేవిధంగా శుద్ధ చైతన్యం మాత్రమే సత్యం ఆ చైతన్యంలోనే నేను అనే అహంకారంలో కారణంలో నిర్మాణం అయ్యే నేను అనే వ్యక్తిత్వము దానికి దేహంతో సాదాత్మ్యము దానికి ఎదురుగా ఇంద్రియము ద్వారా గ్రహించబడుతుంది జగత్తు ఈ చిత్రము ఆ గోడ మీద చైతన్యము అనే ఆకాశము చైతన్యం అనే తెర మీద ప్రకాశిస్తూ ఉంటాయి ఈ చిత్రం అంతరూ కూడా మీరు ఏ రకమైన చిత్రం గీసినా మీరు జగత్తు అంతా కల్మషము కూలిపోయింది పాడైపోయింది అధర్మం అయిపోయింది అనే చిత్రం గీసినా లేక జగత్తు చాలా అద్భుతంగా ఉంది అనేక భోగాలు కృష్ణుడు చాలా బాగుందని చిత్రం చేసిన లేక వ్యక్తిగతంగా నేను నా జీవితం అంతా చెడిపోయిందనే చిత్రం దానికి దాన్ని తీసుకున్నా లేక నా జీవితం చాలా అద్భుతంగా ఉందనే చిత్రం తీసుకున్నా మీరు జగత్తు గురించి కానీ నేను గురించి కానీ నేను ఏ చిత్రం తీసుకున్నా ఆ చిత్రం అంతా మిక్సేదే కిం తపస్తి అదంతా ఉందండి నోట్స్ వివేకవంతులు అంటే అదేమి యథార్థం కాదు చేసి ఇప్పుడు సమయంలో ప్రశాంతం చెప్పుకోవాలి ఆయన చెప్పారు నాకు ఋషికేశ్లో ఓ మిర్రర్ హౌస్ ఉంది ఆయన చెప్తారు ఒకసారి మీరు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు చూడొచ్చని అనుకుంటున్నాను నేను ఎప్పుడు చూడలేదు ఉందని అన్నారు ఎక్కడో మిర్రర్ హౌస్ ఆ మిర్రర్ హౌస్లోకి మీరు కనుక ప్రవేశిస్తే మీకు అన్ని వైపులా మీరే కనపడతారు అన్ని వైపులా మీరే ఇది చూస్తే న్యూస్ చిత్రము మీరే అనుకుంటా అటు చూసినా మీరే ఎడమే చూసినా మీరే వెనక్కి చూసినా మీరే పైకి చూసినా మీరే చెల్లి చూసినా సర్వత్రా మీరే కనుకుంటారు ఈ జగత్తు అతి ఈ జగత్తులో మిత్రులను మీరు అనుకునేవాడు శత్రువు అనుకునేవాడు స్వానుకునేవాడు పర అనుకునేవాడు మన మతానికి చెందినవాడు అనుకునేవాడు పరమతానికి చెందినవాడు అని అనుకునేవాడు మన కులానికి మన వర్గానికి ప్రాంతానికి చెందినవాడు అని అనబడేవాడు ఇతర కుల మత ప్రాంత రాష్ట్ర దేశ దేశములకు చెందినవారుగా పరిగణింపబడేవారు అందరూ ఆత్మస్వరూపుడు ఏ ఒక్కడు ఆత్మస్వరూపుడు కాని వాడు లేదు కాబట్టి మనం మనం ఏమనుకుంటాం వీరు నన్ను మోసం చేస్తున్నారు అని ఒకటి గురించి అనుకుంటాం జగత్తుని చూస్తాం ఆ మోసం చేసేవాడు ఆత్మస్వరూపుడే వీడు మనకి శత్రువు అని అనుకుంటాం వాడు ఆత్మస్వరూపుడే వీడు నా ధనాన్ని దొంగిలించాడు అనుకుంటాం వాడు ఆత్మస్వరూపుడే మనము కొందరు వీళ్ళందరూ మనల్ని మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నారని వెంతులు వేస్తూ ఉంటాం వాళ్ళందరూ ఆత్మస్వరూపులే ఆత్మస్వరూపులు తప్ప ఈ సృష్టిలో ఇంక ఎవరూ లేదు అయితే మనం ఆ సత్యాన్ని గుర్తించలేక శత్రువులని మిత్రులని నావాడిని పరాయి వారిని అలా విడతీసుకుని భేద విధితో జీవించడానికి కారణం ఏమిటంటే మనము కేవలము మనస్సులో మనస్సు యొక్క పరిపూర్ణలో కదలాలతో ఉండేటువంటి రాజద్వేష సంస్కారములకు వశమైపోయి వశీభూతులని ఆ విధంగా మనం సర్వత్రా భేదాన్ని కలిగిస్తున్నాం తప్ప ఎక్కడా భేదం ఈ పరిస్థితిని అప్పుడు స్వామికి దృష్టాంతంలో ఎవరిస్తారంటే ఆ మెగల్ హౌస్ లోకి ఒక కుక్కని కనుక మీరు ప్రవేశపెడితే అప్పుడు మీరు ఊహించాలి ఆ కుక్క ముందు చుట్టూ చూస్తుంది చుట్టూ చూస్తే దానికి అనేకమైన కుక్కలు కనుకుంటాయి అదే ఉన్నది మేరే అని నాకు తెలియదు ఆ ఈ భిన్న భిన్నములైన కుక్కలు ఉన్నాయి అని అనుకుంటుంది వెంటనే దానికి సందేహం వస్తుంది ఏమిటి కుక్కలు ఇవన్నీ కూడా టెరిటోరియల్ దృష్టి ఉంటుంది కుక్కకి కుక్కకి టెరిటోరియల్ లక్షణం అంటే ఈ వీధి ఈ ప్రదేశం నాది అనే ఒక లక్షణం ఉంటుంది అదేమిటి నా స్థానంలోకి కుక్కలని మిగతా పక్క వీధి కుక్కలని ఇన్ని వచ్చేస్తున్నాయే ఇవన్నీ నా మీద దర్యాప్తు చేస్తున్నాయని అనిపిస్తుంది అనిపించి అది కొంచెం జాగ్రత్తగా పరిశీలించి ముందు గుర్రు గుర్రు అనేప్పటికీ ఆ కుక్కలన్నీ కూడా తిరగబడి గురుగురు అనేప్పటికీ దీనికి దీనికి ఇవన్నీ కూడా మనల్ని హింసించడానికి వచ్చేది ఇవన్నీ కూడా మనకి శత్రువులు అని అనుకుని నన్ను నేను కాపాడుకోవాలి అని అనుకుని అనుకుని కొంచెం కొంచెం కోపంగా ఉంది విఘోరులు అనేప్పటికీ మొత్తం మిగతావన్నీ కూడా అదే విధంగా కోపంగా విఘోరులు ఆ విధంగా మురిగి మురిగి వాటిని అటాక్ చేసి చేసి దాన్ని కనుక మీరు ఒక పది నిమిషాల్లో అక్కడి నుంచి బయటికి లాగేయకపోతే అది అరిచి అరిచి తెచ్చిపోతుంది ఆ మిర్రర్ హౌస్లో కుక్క ఈ దృష్టాంతం చెప్పి మానవుడు వాడు అని చెప్తారు మానవుడు కూడా ఇది నాది వీడు నావాడు వీడు పరాయి వాడు వీడు శత్రువు వీడు వీడిని మోసం చేస్తున్నాడు వీడిని నేను వ్యతిరేకంగా ఎదుర్కోవాలి నన్ను నేను కాపాడుకోవాలి అని ఈ విధంగా మనిషి తన గురించి ఎన్నెన్ని కల్పనలో చేసుకుని తన చుట్టూ ఉన్న వాళ్ళని వ్యతిరేక భావంతో శత్రుభావంతో చూసి ఆ విధంగా ఆ మిర్రర్ హౌస్లోని కుక్క వలె శత్రుమిత్ర భావంతో జీవిస్తూ మనిషి అలాగే అజ్ఞానంతో ఉంటాడు వాస్తవానికి ఈ విధే విషయం నేను నా శత్రువు అన్నప్పుడు నా శత్రువు అనేవాడు స్వతంత్రంగా అక్కడ ఎవరో నిలబడలేదు నా సంస్కారాన్ని బట్టి వాడు నాకు శత్రువుగా కనపడతాడు కాబట్టి పరస్పర సాపేక్షము అనే సత్యాన్ని మనం గుర్తించాలి ఈ విషయాన్ని చూస్తూ ఉన్నాము కిం తదస్తి మోక్ష్యతే తస్మాన్న కించిదస్తి మోక్ష్యతే చిత్తం వా చిత్తేక్షం వా కిం తదస్తి వివేకిన మోక్ష్యతే ఇటువైపు చిత్తము అటువైపు అంటే జ్ఞాన అటువైపు చిత్త ఈక్షణీయము అంటే దృశ్యం ద్రష్ట దృశ్యం అహంకారం కూడా చిత్తమే మీరు ఏది ఇల్లు అనుకుంటున్నారో అది కూడా చిత్తమే కాబట్టి అహంకార రూపంగా ఉండే చిత్తము దృశ్యముగా ఉండేది చిత్త ఈక్షణీయము రెండు కూడా పరస్పర నిరపేక్షములైన స్వతంత్రములైన సత్య వస్తువులేమి కానే కావు నటి స్వప్నే అస్తి అస్తి చిత్తం వా విద్యతే స్వప్నం చూసుకోండి స్వప్నంలో హస్తి ఏరువును చూశారు ఏరువుని కన్ను ద్వారా చూసి ఇది ఏనుగు అని తెలుసుకున్న చిత్తం ఉన్నది స్వప్నంలో చిత్తం లేకుండా చిత్తేక్షణీయం ఉంటుంది కాబట్టి ఏనుగుని స్వప్నంలో చూసిన సందర్భంలో హస్తి హస్తిని తెలుసుకున్న చిత్తం అని ఉన్నాయి ఈ రెండు కూడా నిత్యే చిత్తం చేత స్వప్నంలో దర్శించబడిన హస్తి నవిద్యతే ప్రార్థంగా లేదక్కడ పోయి చిత్తము హస్తిని దర్శించిన చిత్తము హస్తి లేనప్పుడు హస్తి లేదు నిరూపించేశారు కానీ హస్తి లేదు కానీ హస్తిని భావించిన చిత్తము కలదు అంటే చిత్తము లేదు మీరు నిద్ర లేచినప్పుడు అటు హస్తి పోయింది హస్తికి సంబంధించిన కాగ్నిషన్ కాగ్నైజింగ్ మైండ్ దానికి ఈజ్ ఇంకో మైండ్ ఉంది తప్ప హస్తిని కాగ్నైజ్ చేసే మైండ్ ఎక్కడుంది లేదు హస్తి పక్కకి తప్పుకోగానే హస్తి చిత్తము అప్పుడే పోయిందంటే హస్తితో పాటే పోయింది హస్తి చిత్తం ఘటం వచ్చిందండి ఘట చిత్తం వచ్చింది ఘటం పోయింది ఘట చిత్తం పోయింది పటం వచ్చింది పట చిత్తం వచ్చింది పటం పోయింది పట చిత్తం పోయింది పరస్పర సాపేక్షంగా ఉంటాయి కాబట్టి హస్తి ఎంతటి నిత్యమో ఎంతటి అసత్యమో హస్తి కాంపిటీషన్ హస్తి చిత్తము కూడా అంతే ముఖ్య ఇప్పుడు చేతి ఉందనుకోండి చేతి నుండి శబ్దం వస్తుందా రాదు ఒక చేతితో శబ్దం రాదు ఒక చేతి నుంచి శబ్దం రాదు ఈ చేతిని కలిపి దానికి ఎదురకుండా ఈ చేతిని పెడితే రెండు చేతుల యొక్క యాక్షన్ ఈ చేతి ఈ చేతి నుంచి యాక్షన్ ఈ చేతి నుంచి రియాక్షన్ ఇది యాక్షన్ ఈ చేతిలో ఉంది ఈ చేతి అవ్వకుండా ఉంది ఈ చేతితో యాక్షన్ ఈ చేయి రియాక్షన్ ఇటు యాక్షన్ ఈ రియాక్షన్ కలిస్తేనే సౌండ్ వస్తుంది సపోజ్ ఈ చెయ్యి యాక్షన్ అనుకోండి ఇక్కడ చెయ్యి లేదనుకోండి ఇంకా చెయ్యి ఉన్నట్టుగా ఏదో భ్రమే తప్ప చెయ్యి లేదనుకోండి నేను ఇక్కడ చెయ్యి ఉందని భ్రమపడి ఆ చేతిని ఇలా ఉండేదనుకోండి ఏమీ సౌండ్ ఏమి లేదు ఎందుకంటే రియాక్షన్ కూడా ఉన్నప్పుడే సౌండ్ వస్తుంది అలాగే మనస్సు దృశ్యం దృశ్యము మనస్సుతోటి టక్కర్ అవుతుంది మనస్సు దృశ్యంతో కర్తనం ఉంటుంది అప్పుడే మీకు నేను నా చేత దర్శింపబడే జగత్తు అనే అనుభవం కలుగుతుంది ఈ అనుభవంలో నా చేత దర్శింపబడే జగత్తు లేని నేను అనుభవం ఉండదు నేను అనుభవం లేని నా చేత దర్శింపబడే జగత్తు యొక్క అనుభవం రెండు కలిసే ఉంటాయి నేను నా చేత దర్శింపబడే జగత్తు కలిసే అనుభవిస్తాయి కలిసే లీనమైపోతాయి కాబట్టి ఇది ఎలాగంటే ఒక తరంగం వస్తుంది ఇటువైపు నుంచి రెండో తరంగం వస్తుంది ఆ రెండు కలిసినప్పుడే మొరగ వస్తుంది రెండో తరంగం లేదనుకోండి మొరగనేది ఉండనే ఉంటుంది అదేవిధంగా జగత్తు నేను రెండు కలిస్తేనే మీకు జగద్రూపంగా ఒక ద్వైతము అనుభవానికి వస్తూ ఉంటుంది సో ఇప్పుడు ఈ జగత్తులో హస్తి అని మీరు అన్నారు స్వప్నంలో హస్తి హస్తి చెప్తారు వాస్తవంగా ఆ హస్తి ఏమిటి డ్రీమ్ కాన్షియస్నెస్ ఆ స్వప్న చేతనయే హస్తి రూపంగా భాషించింది మరి అందులో నేను హస్తిని చూసుకున్నాను అని హస్తి చిత్తం ఏమిటి డ్రీమ్ కాన్షియస్నెస్ సో స్వప్న చేతనయే ఒకవైపు హస్తిగా ఇంకొక వైపు హస్తి కాగ్నిషన్గా భాషించింది తప్ప అక్కడ స్వప్న చేతన తప్ప ఇంకేమీ లేదే లేదు జాగ్రత్త వ్యవస్థ కూడా అంతే జాగ్రత్త చేతనయే ఈ దేహంలో పరిచ్ఛిన్నమైన అహంకార మమకార విశిష్టమైన ఒక ఫలానా వ్యక్తిగా ఒకచోట భాషిస్తోంది అదే జాగ్రత్త చేతన నామరూపాత్మకమైన జగత్తుగా ఎదుగుబుద్ధిగా ఇవన్నీ భాషిస్తున్నాయి ఉన్నది ఒకే జాగ్రత్త చేతన దీనికి దృష్టాంతం చెప్పాలంటే ఒక తరంగము ఇంకొక తరంగము దీపుని నురగ పుట్టినది అన్నప్పుడు ఈ మొదటి తరంగం ఏమిటి వాటరే అది వాటరే నీటినే మొదటి తరంగముగా మీరు భావించాను మళ్ళీ నీటినే రెండవ తరంగంగా భావించారు ఇప్పుడు ఒకదానికి ఒకటి ఢీకొన్నప్పుడు కూడా ఉన్నది నీటే ఫోమ్ ఆ ఢీకొనడం కూడా నీటి నుండే ఢీకొనుట అనే ఒక ఢీయని మీరు భావన చేశారు ఆ తర్వాత పుట్టిన ఫోమ్ కూడా నీటే కాబట్టి అక్కడ ఉన్నదంతా నీటే ఆ నీటి ఎందు మొదటి తరగతము రెండవ తరగతము ఆ రెండు పనులుట పునరాధిగా వచ్చుట దీపముట నూనెల పుట్టుట ఇదంతా కూడా ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా కేవలము నీటి ఎందు మాత్రమే కల్పించబడుతుంది సరిగ్గా అదేవిధంగా ఆత్మ చైతన్యం ఒక్కటే ఉన్నది ఈ ఆత్మ చైతన్యమే ఇంటలెక్ట్ బుద్ధి ప్రతిఫలించినప్పుడు ఆ బుద్ధిలో ఒక వేవ్ దృశ్య జగత్తు మరి ఒక వేవ్ ద్రష్ట అయినటువంటి వ్యక్తి ఈ విధంగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఇది ఎలాగంటే ఆబ్జెక్ట్ అంటే స్వామి వివేకానంద చాలా బాగా చెప్పాడు ఆబ్జెక్ట్ ఇప్పుడు ఆత్మ చైతన్యం ఆత్మ చైతన్యం హృదయంలో ప్రతిఫలించినప్పుడు నేను అనే రూపంగా కనపడుతుంది కాబట్టి అదే ఆత్మ చైతన్యము కన్ను ద్వారా సకల జగత్తును వ్యాపించి ఉన్నప్పుడు కన్ను ద్వారా ఆత్మ చైతన్యం ప్రకారం అది ప్రసరించినప్పుడు ఇదేంటి ఇప్పుడు ఫిల్మ్ ఉంటుంది సినిమా ఫిల్మ్ ఆ ఫిల్మ్ ద్వారా మీకు కాంతి ప్రసరించినప్పుడే మీకు తెర మీద దృశ్యం ఫిల్మ్ ద్వారా ప్రసరించాలి అప్పుడే దృశ్యం అదేవిధంగా కన్ను ద్వారా ఆత్మ చైతన్యం ప్రసరించి ఆ ఆత్మ చైతన్యానికి ఒక అబ్స్ట్రక్షన్ రావాలి object is nothing but an objection which is an obstruction ఆ ఆత్మ చైతన్యానికి ఒక ఆటంకం రావాలి ఆ ఆటంకానికే ఆబ్జెక్ట్ ఎలాగంటే నొరగ ఎక్కడి నుంచి వచ్చింది ఆ నీటిని నీరే ఢీకొన్నప్పుడు నొరగ వచ్చింది అదేవిధంగా ఆత్మ చైతన్యం మనకు ఒక ఆబ్జెక్ట్ కొక ఆదాము దిపోనట్లుగా అప్పు మాత్రమే హింస కాన్ఫిషన్ అనేది అవుట్ ఆబ్జెక్ట్ అనేది ఏమీ అక్కడ ఆర్థమైన పట్టం ఏమీ లేదు it is just an abstraction of activity of శివ ఛనే ఆబ్జెక్టివ్ ఆఫ్ హసన్ అంటే ఆ కనే కొడ దాని యాక్టివ్ ఎస్సర్ వర వర సో ఇప్పుడు గటవు ఉంది అనుకోండి గటవు అంటే ఆత్మ చైతన్యమును ఒక రకంగా చేసిన పరిచ్ఛేదానికి ఘటము పటము అంటే ఏంటి ఆత్మ చైతన్యాన్ని మరో రకంగా చేసిన పరిచ్ఛేదానికి పటము శత్రువన్నా అంటే మిత్రుడన్నా అంటే సకల జగత్తు కూడా ఆత్మ చైతన్యము తప్ప పరిచ్ఛేదం మారుతోంది తప్ప వస్తువు మారుతుంది కాబట్టి ఒకే ఆత్మ చైతన్యము ద్రష్టాదృశ్యముగా భాషించుతున్నది అని వివేకము వివేకము కలవాడు तथा इहापि विवेकिना ఇత్యభిప్రాయ అంటే ఇది అభిప్రాయ ఏమిటంటే చిత్తం చైత్యం వా నాస్తి శేష చిత్తము కానీ చైత్యము కానీ సో చిత్త దృశ్యమైనటువంటి నామరూపాత్మకమైన పదార్థం కానీ రెండు కూడా యథార్థంగా ఉన్నవి కావు వీటిని ప్రకాశింపజేసే ఆత్మదేవులను మాత్రమే గలదు ఇక రెండవ మొదటి పాదమైనది ఇక రెండవ పాదం లక్షణ శూన్యముభయం తన్మతేనైక గ్రహించే ఇప్పుడు చూడండి ఇప్పుడు ఈ జగత్త ఉన్నది చూసారా జగత్త అన్నది అది యథార్థం కాదు కేవలం దృశ్యం మాత్రమే నేను ఒక ఫిలాసఫర్ ఏమంటాడంటే the world is not actual it is only observation world is observational. It is not actual and it arises by apparition ఇప్పుడు సినిమాకి వెళ్ళారండి సినిమా తెర మీద మీకు ప్రపంచం కనపడుతుంది ఆ ప్రపంచము సినిమా తెర మీద కనపడే ప్రపంచము అది ఎక్కడి నుంచి వచ్చింది ఏదైనా ఒక ద్రవ్యము ఒక మెటీరియల్ ఉంది అది పరిణామాన్ని చెందొచ్చిందా లేదు it just rises by attraction అది హఠాత్తుగా అలాగా ఆ కాంతి ఎందు అలా కనపడ్డమే అపారిషమే కనపడ్డం తప్ప ఇంకేమది ఇప్పుడు చీకట్లో ఉన్నప్పుడు దెయ్యం కనపడిందంటారు ఆ దెయ్యం ఏమిటది అక్కడ దెయ్యం లేదు భూతం లేదు ఇంకే అపారిషన్ అంటే అలాగే ఉన్నట్టుగా వీడు భావిస్తాడు వీడి భావనలే ఎదురుకుండా దెయ్యలా కనపడుతుంది లోపల దెయ్యానికి భయపడే వ్యక్తిలా కనపడుతుంది భావనాత్మకం తప్ప ఇక్కడ వాస్తవం ఏమేం లేదు కాబట్టి జగత్ అనేది observation it is not actual and జగత్ ప్రజెంట్ అరైజ్ బై ట్రాన్స్ఫర్మేషన్ ఎక్కడి నుంచో ఏదో ప్రధానం నుంచో లేకపోతే అనుభవం నుండో లేకపోతే దేవుడనే ఒక ముద్ర ఉందో పరిణామం చేసి జగత్ వచ్చింది అనుకోకూడదు జగత్ అనేది కేవలము అపారేషన్ వల్లే వస్తుంది తర్వాత ఇది జగత్ ఎలా అనుభవానికి వస్తుందంటే స్మాల్నెస్ నేను పరిచ్ఛిన్నుడని స్మాల్నెస్ అనుభవానికి వస్తుంది మీకు స్మాల్నెస్ అనుభవానికి రావడము చుట్టూ విశాలమైన స్పేస్ లేకుండా స్మాల్నెస్ అనుభవానికి రావడం తర్వాత జగత్తు కూడా డివైడెడ్నెస్ అంటే ముక్కలు ముక్కలుగా ఉన్నట్టు అనుభవానికి వచ్చింది ఆ ముక్కలు ముక్కలుగా ఉండడానికి అలాంటి అనుభవం కలవడానికి మూలంలో స్పేస్ ఉంటుంది కాబట్టి తర్వాత జగత్తు ఎప్పుడు వాడుకుంటున్నట్టుగా అనుభవానికి వస్తుంది కదులుతున్నట్టుగా చలనాత్మకంగా అనుభవానికి వస్తుంది అంటే దాని మూలంలో టైం ఉంటుంది కాబట్టి ఒకే పరబ్రహ్మ వస్తువు అద్వయ పరబ్రహ్మ వస్తువును స్పేస్ టైం కోఆర్డినేట్స్ లో ఫిక్స్ చేసి చూడడానికి మనస్సు అలవాటు మనస్సు ఏం చేస్తుందంటే ఆ పరమాత్మ వస్తువును యథాతథంగా గ్రహించలేదు దానికి ఆ శక్తి లేదు కాబట్టి ఆ పరమాత్మ చైతన్యాన్ని స్పేస్ టైం లో ఫిక్స్ చేసి చూస్తుంది మనస్సు చూసినప్పుడు దానికి ఒకవైపున పరిచ్ఛిన్నమైన వ్యక్తిత్వం మరోవైపు నానాత్మ విశిష్టమైన నామరూపాత్మకమైన జగత్తు భాషిస్తుంది అంతే తప్ప అక్కడ వాస్తవంగా ఏమీ సినిమాలు సినిమా వెళ్ళినప్పుడు నేను సినిమా వాడను నా చేత ఈ సినిమా చూడబడుతోంది కానీ సినిమా అనుకోడు చూడండి నేను ఏదో సినిమా అనుకున్నా కానీ సినిమా అనుకోడు సినిమా ఎలా ప్రారంభమవుతుందో పల్లెటూరుతో ప్రారంభం ఓ పల్లెటూరు ఆ పల్లెటూరులో ఒక యువకుడు వస్తు తింటారు అలా ప్రారంభం సపోజ్ ఉత్తర దృష్టాంతం అప్పుడు మీకు నేను సినిమా చూస్తున్నాను అనుకుంటారా సినిమా చూస్తున్నాను అనుకోను ఓ పల్లెటూరులో నేనున్నాను అనుకుంటాను మీరు ఆ పల్లెటూరులో ఉంటారు ఆ పల్లెటూరులో ఉండి ఆ బస్సుకే చూస్తున్నారు ఆ బస్సు నుంచి ఒక నాయకుడు దిగాడు ఓహో నాయకుడు వాళ్ళు అని అనుకుని ఆ పరిస్థితిలో ఉంది చూస్తున్నారు ఈ లోపల నాయక కనుకుంటుంది వాళ్ళు ఎంతో ఓహో ఈయన నాయక కదా అని అక్కడి నుంచి శృంగార బస్సుకి వెళ్ళి మొత్తం మీరు దాంట్లో అంతర్భాగంగా ఉంటాం కాబట్టి ఈ సినిమా గోయర్ ప్రశస్త సినిమా అదే నేను నేను ఈ సినిమా గోయర్ సినిమా కాంబినేషన్ ఎక్కడి నుంచి వచ్చిందండి డౌన్ ఏం మై అపారిషన్ ఏమీ యాక్సివాలిటీ ఏమీ లేదు సో కనుక ఒకే ఆత్మచైతన్యాన్ని దాన్ని పరబ్రహ్మ అంటారు పరబ్రహ్మ పరమాత్మ అది దేశకాలముల చక్రము అనబడే మనస్సు ద్వారా దర్శించబడినప్పుడు అది ఒకవైపు పరిచ్ఛన్న వ్యక్తిగా మరొకవైపు నానాత్మ విశిష్టమైనటువంటి జగత్తుగా భాషిస్తుంది తర్వాత ఇంకో రహస్యం ఉంది ఇప్పుడు ఈ జగత్తు పరబ్రహ్మ నుండి ఆవిర్భవించింది అని ఔపనిషదులు అందరూ స్వీకరించే మాట ఈశ్వరు నుంచి వచ్చింది కాబట్టి ఈశ్వరుని దేశ పరిచ్ఛేదం ఉన్నదా లేదు కాల పరిచ్ఛేదం ఉన్నదా లేదు ఈశ్వరుని ఎందు వికారం అంటే మార్పు వచ్చుట ఉన్నదా లేదు కాబట్టి ఈశ్వరుడు అకాల దేశ లేకపోతే దేశ పరిచ్ఛేద కాల పరిచ్ఛేద హితుడు అధుడు తర్వాత అవికారి అవినాశి అవికారి అటువంటి ఈశ్వరుడు అటువంటి పరబ్రహ్మ జగత్తుకు జగత్తు పరబ్రహ్మ నుంచి ఆవిర్భవించిందన్నప్పుడు జగత్తు యొక్క లక్షణం ఏంటి స్పేస్ బో టైమ్ బో అని చేంజ్ నిరంతర పరివర్తనశీలంగా జగత్తు కాబట్టి దేశ దేశ కాల వస్తు పరిచ్ఛేద రహితమైన అవిక్రియ పరబ్రహ్మ నుండి దేశకాల వస్తు పరిచ్ఛిన్నమైన వికారశీలమైన జగత్తు ఎలా పుడుతుందండి పుట్టలేదు ట్రాన్స్ఫర్మేషన్ వల్ల పుట్టి ప్రసక్తే లేదు కాబట్టి ఇది కేవలము space spaceless appears as a space bomb timeless appears as a time bomb undivided appears as divided spaceless, timeless, undivided doesn't become space-bound, time-bound and divided. It only appears as time-bound, space-bound and divided. It's only an apparition. దీంతో ఎక్కడ వాస్తవికత అనేది లేదు కథం ఈ విషయాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అని ప్రశ్న తదంతి తయోరభావకి ప్రశ్న పదం తయోరభావ అంటే చిత్తచైత్యములు రెండు కూడా యథార్థంగా లేవు అంటున్నారు మీరు అది ఎందు అని ప్రశ్న లక్షణాశూన్యం లక్ష్యతే అనయేతి లక్షణ ప్రమాణం ప్రమాణశూన్యముభయం చిత్తం చైత్యం వయం ఇప్పుడు ఈ ఉభయము కూడా ఉభయము అంటే చిత్తము చైత్యము చిత్తము చైత్యము అంటే విషయి విషయము అలా స్వీకరించాల్సి ఉంటుంది ఇంకో మాటలో చెప్పాలంటే జీవ చిత్తే సంబంధ స్వచ్ఛత్వస్య దీనాన్ని నేను ఉద్దేశాన్ని చిత్తం ఓకే అంటే ఒక పరిచ్ఛిన్నమైన వ్యక్తి వారి చేత దర్శింపబడే జగత్తు ఈ రెండు కూడా ఈ ఉభయము కూడా ఈ రెండింటికి ఎందుకు కూడా ప్రమాణము లేదు లక్షణ ముఖము ఈ రెండింటి ఎందుకు కూడా ప్రమాణము లేదు సో అంటే రెండింటిలో కూడా వాస్తవికత లేదు ఘటమును ఘటద్రష్ట కంటే నిరపేక్షంగా నిర్ధారించగలిగే ప్రమాణం ప్రత్యక్షంగా అనుమానం కానీ ఏదీ లేదు ఘట నిరపేక్షంగా ఘట ద్రష్టను నిర్ధారించగలిగే ప్రమాణము ప్రత్యక్షంగా అనుమానం కానీ ఏది కాబట్టి భయము పరస్పర సాపేక్షంగా మాత్రమే అవి నిర్ధారించబడుతూ ఉంటాయి బ్రహ్మహర్షి పడేది అది విషయం వచ్చి శాస్త్రీయంగా మనం అనుకుంటున్న మాటలను ఆయన అలవో అలక అల అలవతి మాటలతో చెప్పారు ఆయన ఏమన్నారంటే నేను అనే అహంకారం దేహం జగత్తు ఈ మూడు ఒకేసారి ఉదయిస్తాయి దేహము దాని ఎందు అభిమానము ఉంటేనే నేను నేను ఉంది అంటే అక్కడ ఆల్రెడీ దేహము అభిమానం వచ్చేసేది సో ఈ దేహము ఈ నేను అనేవి ఉన్నాయి అంటే వీటిని కలిగి ఉన్న జగత్తు కూడా ఉంది తీరాలి మీరు ఊహించండి దేహము నేను దేహాభిమానంతో కూడిన నేను ఉంది జగత్తు లేకుండా ఉండడం అనే ప్రసక్తే లేదు కాబట్టి జగత్తు ఉన్నప్పుడు తప్పనిసరిగా దేహాభిమానంతో కూడిన నేను ఉండేది ఈ రెండింటినీ నిరపేక్షంగా స్వతంత్రంగా నిర్ధారించగలిగే ప్రమాణం ఇంతవరకు పుట్టలేదు లక్షణ శూన్యము భయం చూడండి జగత్తుని జగత్తులో జీవుడు ఈ కాంబినేషన్ని మీరు ఎటాలిషన్గా అర్థం చేసుకోగలుగుతారు తప్ప ఇంకో రకంగా ట్రాన్స్ఫర్మేషనల్ కాజేషన్గానో అంటే పరిణామవాదంగానో లేక పురాణంలో చెప్పినట్టుగా అక్కడ ఒక ఆయన కూర్చుని వీళ్ళందరినీ సృష్టి చేయడం సఫరూపంగాను ఆ విధంగా దీన్ని వ్యాఖ్యానించడం అన్నది సంభవమే కాదు ఏ విధంగా మీరు వ్యాఖ్యానించగలుగుతారు అదేమిటంటే జగత్తు జగత్తును దర్శించేటువంటి పరిచ్ఛిన్నమైన వ్యక్తి ఇల్లు కూడా rise come out of apparition కేవలము అది ఒక అజ్ఞానకల్పితమైనటువంటి దృశ్యంగా అది ఆవిర్భవిస్తాయి తప్ప అవి యథార్థము కానే కావు చెందిన ఇంద్రజాలము మాయా అనే పదంతో దాన్ని వ్యాఖ్యానం చేయాల్సింది